కట్టెందు నిపులేకనే కట్టియనొక సమయమందు కనుపడి బహుగా మిట్టిపడి తుదకు సుమీ ఎరుక పుట్టు అమల విచారా తనకు తానే కరుదించెనౌరా పుట్టుగిట్టుటలానే నటేట నిలుచుండి బట్ట బయలు పొడగట్టిన కనుపడ రమల విచారా తనకు తానే అరుదించే నౌరా కట్టెందు నిప్పు లేకనే కట్టి అనొక సమయమందు కనుపడి బహుగా మిట్టిపడి తొదకు దిట్టిదే సుమి ఎరుక పుట్టు అమల విచార తనకు తానే అరుదెంచెను అవురా గిట్టుటలానే నటేట నిలుచుండి బట్ట బయలు పొడగట్టిన కనుప కనుపడదమల విచార తనకు తానే అరుదించనవుల ఇది పదవిభజన